కీర్తన నాలుగు వందల ఆరు ఎవ్వరి దూరగనేల ఏమిననగనేల నవ్వుచు హరికి మొక్కి నడచుటగాక కోపమే ఎక్కుడు సేసు కొందరి గుణములోన పాపమే ఎక్కుడు సేసు పరుల కొందరికి దీపనమెక్కుడు శేసు దేహముల కొందరికి శ్రీపతి ఆనాజ్ఞలివి చెల్లీలోకానను కొందరి నసురలగా గుట్టుతోడనటు శేసు కొందరి దేవతలగా కోరి తానే ఇటు శేసు కొందరి మనుషులుగా కూటపు జీవుల శేసు విందువలే హరిమాయ వెలసీలోకానను వరుస నెరిగి నడవనెవ్వరికిచ్చగాదు సరినివి అనాది నుండే సహజమే గలది చిరపుణ్యులిన్నిటిలో శ్రీవేంకటేశుగని శరణనగా సుఖము జరిగి లోకానను